బాహుబలి కంక్లూజన్ సినిమా ట్రైలర్ మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతోంది ఈ ట్రైలర్ మీద ఇప్పటికే భారీ అంచనాలున్నాయి కేవలం తెలుగు సినిమా అభిమానులే కాకుండా యావత్ భారతదేశమంతా ఈ ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు ఈ ట్రైలర్ ని మార్చ్ పదహారున ఉదయం తొమ్మిది గంటలకి థియేటర్లలో సాయంత్రం నాలుగు గంటలకి యూట్యూబ్లో రిలీజ్ చేయనున్నారు బాహుబలి పార్ట్ వన్ ట్రైలర్ లాగానే ఈ ట్రైలర్ ని కూడా ముందుగా థియేటర్లలో రిలీజ్ చేస్తుండడంతో అభిమానులు ప్రస్తుతం అంత మంచి మూవీస్ లేకపోయినా కానీ కేవలం ట్రైలర్ కోసం రేపు థియేటర్లకి క్యూ కట్టనున్నారు ఈ ట్రైలర్ సాయంత్రం యూట్యూబ్ లో రిలీజ్ అవ్వబోతున్నా కానీ చాలా మంది సాయంత్రం వరకు ఆ ఉత్కంఠని భరించలేక రేపు మార్నింగ్ థియేటర్లకి పరుగు పెట్టనున్నారు రేపు ఉదయం బాహుబలి పార్ట్ టూ ట్రైలర్ దాదాపుగా రెండు వందల థియేటర్లలో రిలీజ్ కాబోతోంది ఇప్పటికే ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యే థియేటర్ల లిస్ట్ ని ప్రకటించింది బాహుబలి చిత్ర యూనిట్ మరి అభిమానులు ఇంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బాహుబలి కంక్లూజన్ ట్రైలర్ ఎలా ఉండబోతోంది ఎన్ని సెన్సేషన్స్ని క్రియేట్ చేయబోతుంది అనేది చూడాలి మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి